कुन सुमति सुमतिः यः उच्यते यस्य नाहङ्कृतो भावो बुद्धिर्यस्य न लिप्यते हत्वापि सैमान् लोकान् लोकान्न हन्ति न निबध्यते यस्य शास्त्राचार्योपदेशन्यायसंस्कृतात्मनो न भवति अहङ्कृतः अहङ्कर्ता इति एवम् लक्षणो భావో భావనాప్రత్యయ ఏతే एव పంచాధిష్టానాదయః అవిద్యయా ఆత్మని కల్పితాః సర్వకర్మణాం కర్తారో న అహం అహం తు తద్వ్యాపారాణాం సాక్షిభూతः అప్రాణో హ్యాత్మనాః శుభోక్షరాత్ పరతః పరః ముండకోపనిషత్ ద్వి ఏకం द्वि केवलः अविक्रिय इति एवम् पश्यति इति एतत् बुद्धिः अन्तःकरणम् यस्य आत्मन उपाधिभूता न लिप्यते न अनुशायिनी भवति इदमहम् अकार्षम् तेनाहम् नरकम् गमिष्यामि इति एवम् यस्य बुद्धिः न लिप्यते स सुमतिः स पश्यति हत्वा स इमान् लोकान् सर्वान् प्राणिन इत्यर्थः न हन्ति हननक्रिया करोति न निबध्यते न अपि तत्कार्येण अधर्मफलेन सम्बध्यते ननु हत्वापि न हन्ति इति विप्रतिषिद्धम् उच्यते यद्यपि स्तुतिः न एष दोषः लौकिकपारमार्थिकदृष्ट्यपेक्षया तदुपपत्तेः देहाद्यात्मबुद्ध्या हन्ताहम् इति लौकिकीम् दृष्टिम् आश्रित्य हत्वा अपि इति आह यथादर्शिताम् पारमार्थिकीम् दृष्टिम् आश्रित्य न हन्ति न निबध्यते इति తదుభయం ఉపపద్యతే ఏవ నను అధిష్టానాదిభిः సంభూయ కరోతి ఏవ ఆత్మా కర్తారమాత్మానం కేవలం తు ఇది కేవల శబ్ద ప్రయోగాత్ నేష దోష ఆత్మన అవిక్రియస్వభావత్వే అధిష్టానాదిభిः సంహతత్వానుపపత్తే విక్రియావతో హి అన్యైः సంహరణం సంభవతి సంహత్యవా కర్తృత్వం సత్ నూ అవిక్రీయస్ ఆత్మన కనచిత్ సంహరణం అస్తి నూయ కర్తృత్వం ఉపపద్యతే అత కేవలత్వం ఆత్మన స్వాభావికం ఇది కేవలశబ్ద అనువాదమాత్రం అవిక్రీయత్వం చ ఆత్మనః ప్రసిద్ధం अविकार्योऽयमुच्यते गुणैरेव कर्माणि क्रियन्ते शरीरस्थोऽपि न करोति इत्यादि असकृत् उपपादितम् गीतासु एव तावत् श्रुतिषु च ध्यायतीव लीलायतीव छान्दोग्योपनिषत् सप्त षट् एकम् ఇది ఆద్యాసు న్యాయతశ్చ నిరవయవం అపరతంత్రం అవిక్రియం ఆత్మతత్వం ఇది రాజమార్గः విక్రియావత్వాభ్యుపగమే అపి ఆత్మన స్వకీయా ఏవ విక్రియా స్వస్య భవితుం అర్హతి న అధిష్టానాదీనాం కర్మాణి ఆత్మకర్తృకాణి స్యు न हि परस्य कर्म परेण अकृतम् आगन्तुम् अर्हति यत्तु अविद्यया गमितम् न तत् तस्य यथा रजतत्वम् न शुक्तिकायाः यथा वा तलमलवत्वम् बालैः गमितम् अविद्यया न आकाशस्य तथा अधिष्ठानादिविक्रिया अपि तेषामेव इति न आत्मनः తస్మాద్యుక్తం ఉక్తం అహంకృతత్వబుద్ధి లేపాభావాత్ విద్వాన్ నహంతి న నిబధ్యతే ఇది నాయం హంతి నహన్యతే ఇది ప్రతిజ్ఞాయ నాయతే ఇత్యాది హేతువచనేన అవిక్రియత్వం ఆత్మన ఉక్వా వేదావినాశినం ఇది విదూష इति विदुषः कर्माधिकारनिवृत्तिम् शास्त्रादौ सङ्क्षेपत उक्त्वा मध्ये प्रसारितान् च तत्र तत्र प्रसङ्गम् कृत्वा इह उपसंहरति शास्त्रार्थपिण्डीकरणाय विद्वान् न हन्ति न निबध्यते इति एवम् च सति देहभृत्वाभिमानानुपपत्तौ సన్యాసినాం అనిష్టాది త్రివిధం కర్మణ ఫలం నభవతి ఇది ఉపపన్నం తద్విపర్యయాచ్చ ఇతరేషాం భవతి భవతీతి ఏతచ్చ అపరిహార్యమితి ఏష గీతాశాస్త్రస్య అర్థ ఉపసంహృత స ఏష సర్వేదార్థసారో నిపుణమతిభి పండితై విచార్య प्रतिपत्तव्य इति तत्र तत्र प्रकरणविभागेन दर्शितः अस्माभिः शास्त्रन्यायानुसारेण